సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్వశ్చన్ అండి మీరు అలర్ట్ గా ఉన్నారంటే అడుగుతాను లేకపోతే లేదండి సో అందరు రెడీగా ఉన్నారా సో నవమాసాలు మోసి కనీ పెంచి మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా మనం ఒక గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకున్నది ఈ ప్రపంచంలో ఒకరే ఒకరండి వాళ్ళు ఎవరో చెప్పండి ఒక్కసారి గట్టిగా వామ్మో దేవుడా నిజంగా ఇట్లా అంటారా ఊహించలేదండి అమ్మ అమ్మ అనే మాటకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు ఒక్కసారి చేతులు ఎప్పురి కొన్ని చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతా చేతులు లాక్ చేసి ఇంట్లో పెట్టొచ్చిర్రా ఏంది లేదు కదా సో అమ్మ నవమసాలు మోసి కని పెంచి మన దగ్గర నుంచి ఏది ఆశించదండి ఒక అమ్మ మాత్రం ఈ ప్రపంచంలో అలాంటి అమ్మ గురించి ఎన్ని పాటలు పాడుకున్నా ఎన్ని పాటలు రాసినా ఎన్ని మాట్లాడుకున్నా తక్కువ ఏమంటారండి అవునా కదా అవునా కదా కొంచెం నేను అడిగే ప్రశ్నలకి మీరు ఆన్సర్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి సో తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త నాకున్నప్పుడు అమ్మాయిగా నేను నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండ తనప్పుడు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోమునే సొమ్మ సిల్లునమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి ఓనమాలు నెచ్చి ఒకటి రెండు చదివి చదువు పెరుగుతుంటే ఎదిగిన బిడ్డను కంద నింద చూసి కడుపు నిండినంత సంబూర పడుతుంది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ మదిలోన కమ్మని కళ్ళెన్నో గంటది జన్మనిచ్చిన అమ్మ రాది బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా అందుకే అలాంటి అమ్మకి ఒక్కసారి గట్టే చెప్పండి నా కోసం కాకపోయినా ఎవరి అమ్మ కోసం వారు గట్టే చెప్పట్లు సో అలాంటి అమ్మని మనం రోజు పొద్దున్న లేసి అమ్మకు పూజించిన అమ్మ రుణం తీరదండి కాబట్టి అలాంటి అమ్మ కోసం మీ అందరి కోసం ఒక పాట డెడికేట్ చేస్తూ సో జాగ్రత్త ఉండాలండి మీరు అంత అన్ని అన్నిటికీ ఓర్చుకొని జన్మనిచ్చిన అమ్మ కాబట్టి సో అమ్మాని పాదాలకు అభివందనాలు తల్లి నీరు రుణము తీర్చ ఎన్ని జన్మలైతే చాలు తీర్చ ఎన్ని జన్మలైతే చాలు కడుపు పండాలని కోటి మొక్కులు కడుపున మోసినవు తొమ్మిది నెలలు కడుపు పండాలని కోటి మొక్కులు కడుపున మోసినవు తొమ్మిది నెలలు రక్తమాంసాలు మలచి రూపము ఇచ్చి ఎన్ని జన్మలైతే చాలు కాటుక కంటి కద్ది బుగ్గన పెట్టి ముత్తులు కుమ్మరించి కనుదిష్టి తగులునని కాటుక కంటి కద్ది బుగ్గన పెట్టి ముత్తులు కుమ్మరించి రాణి

పరిగేరు రోజులు పాలిండలో పాలిండ్లలో ఆశ ఎన్ని జన్మలైతే చాలు అమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలా